अथ चित्तम् समाधातुम् न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततो मामिच्छाप्तुम् धनञ्जय अथ एवम् यथा वोचाम तथा मयि चित्तम् समाधातुम् स्थापयितुम् स्थिरम् अचलम् न शक्नोषि चेत् ततः पश्चात् అభ్యాసయోగేన చిత్తస్య ఏకస్మిన్నారంభనే సర్వతః సమాహృత్య పునఃపున స్థాపనం అభ్యాస తత్పూర్వకో యోగ సమాధానలక్షణ తేన అభ్యాసయోగేన మాం విశ్వరూపం ఇచ్ఛ ప్రాథయస్వ ఆప్తుం ప్రాప్తుం హే ధనంజయ